కీర్తన సంఖ్య నూట పదిహేడు శరణాగత వజ్రపంజరుడీతడు చక్రధరుడు అసుర సంహారుడు వెరపుతోడదను శరణను వారి వెనుబలమీతడే రక్షకుడు హరినామోచరణ తెగని కర్మమవల వేరొకటున్నదా అరసియందు నమ్మిక చాలక ప్రాయశ్చిత్తంబులు చెప్పుదురు ధరనెరగని వారేమని నా తామసుల గొడవ ఏమిటికి హరిహరి అంటే దురితములనగెను అతడే మాకిక రక్షకుడు శ్రీపతి దిక్కయి కావగమరియును చేరని సంపదలికనేవి చాపల బుద్ధుల నది నమ్మక విచ్చన విడి నోములు చెప్పుదురు తీపులు పుట్టించి ఎవ్వరేమనిన తెలిపి వాదడువనేమిటికి శ్రీపతి గొలిచితి చేరే సంపదలు ఇగినితడే మా రక్షకుడు అంతరాత్మ శ్రీ వెంకటేశ్వరుడు అన్యము భజించ చోటేది ఇంతట నమ్మక దేవతాంతరము లేటేటివు మరి చెప్పుదురు ఎంత లేదు ప్రాకృత జనముల భ్రమ ఎవ్వరి కాదననేమిటికి ఇంతకు శ్రీ వెంకటేశుదాసులము ఈతడే మాకిక రక్షకుడు